किञ्च अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरम् नु किम् अवाच्यवादान् अवक्तव्यवादान् च बहून् अनेकप्रकारान् वदिष्यन्ति तव శత్రవో నిందంత కుత్సయంత తవ త్వదీయం సామర్థ్యం నివాతకవచాది యుద్ధనిమిత్తం తస్మాత్ తతో నిందాప్రాప్తే దుఃఖాత్ దుఃఖతరం ను కిం తత కష్టతరం దుఃఖం న అస్తి ఇత్యర్థః